నీలహ ఘటహ అన్నప్పుడు ఘటం తర్వాత ఉండేటువంటి ప్రథమా విభక్తితోటి సాధాత్యం మళ్ళీ నీలహ అనే ఉండేటువంటి ప్రథమా పదానికి ఉండాలి తప్ప దాంట్లో విభక్తి అనేది ఏకవచనమా ద్వివచనమా అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదండి ఈ మధ్యలో ఎవరో ఒకసారి కొంచెం తెలుగులో మీరు చెప్పండి అనే అభిప్రాయంతో అన్నారు కనుక చెప్తున్నాను అయితే నీలస్య అని పెరగడానికి వీల్లేదు అది విరుద్ధమైన విభక్తి అయింది కనుక విరుద్ధ విభక్తి మత్ పదార్థం యొక్క అభేదం అనేది విశేష పదార్థం లోపల భాషించదు అనేది ఒక సిద్ధాంతం అండి అయితే దానిపైన ఏమిటి శంక వచ్చింది అంటే అయ్యా మరి వేదా ప్రమాణం అని చెప్పి ఉన్నది కదా ఒక మాట వేదా అనేది బహువచనము ప్రమాణం అనేది ఏకవచనం కదా మరి ఇది ఎలా కుదురుతుంది ఏకవచనం చెప్పకూడదని మీరే అన్నారు కదా సాజాత్యం అనేది అంటే అట కుదురుతుందండి వేదములన్నిటి అందు ఉండేటువంటి ప్రమాకరణత్వం అనే ధర్మం ప్రామాణ్యం అనే ధర్మం ఒక్కటే అంటే నాలుగు వేదములు ఏ వేదానికి ఆ వేదము శబ్ద ప్రమాణం వేరు కాదు శబ్ద ప్రమాణం అనేది ఒకటే కాబట్టి శబ్దగతమైనటువంటి ప్రామాణ్యం ఒకటే అనే అభిప్రాయం చేత ప్రమితి కరణతావంత వేదా ప్రమితి కరణతావద భిన్నా వేదా అనేటువంటి అర్థంలోనే అక్కడ చెప్పడం జరిగింది కనుక విభక్తి విభాజకమైన ప్రథమాత్మంతో సాజాత్యం చెప్పుకోవాలి తప్ప అక్కడ ఇది ఏకవచనం ఉన్నది ఏంటి అని సందేహం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఏకవచనాంతంగా ఇక్కడ వివక్ష అనేటువంటిది ఉన్నది వివక్ష ఎందుకోసం ఉన్నది అని చెప్పి అంటే శబ్దం ఎందు ఉండే వేదముల ఎందు ఉండేటువంటి ప్రామాణ్యం ఒకటి అనేటువంటి అర్థంలో అని చెప్పి అంటాడు అంటే వీళ్ళేమంటారు ఇంకా పైన ఇంకా శంక అంటే శతం శతం బ్రాహ్మణాహ అని చెప్పి ఉన్నది కదండి అక్కడంటే వింశత్యాద్యా సదైకత్వే అని చెప్పి ప్రమాణం ఉంది వింశత్యాదులు సదా ఏకత్వంలోనే ఉంటుంది కనుక శతం బ్రాహ్మణాహ అన్నప్పుడు బ్రాహ్మణ బహోచనం ఉన్నప్పటికీ శతం అనేది ఉండాలి అని చెప్పి అనుశాసన ఉంది కనుక అసతి విశేషానుశాసనే విశేష విశేషణ వాచిక పదయో సమానవచనకత్వ నియమ అని చెప్పి కూడా మనం ఒప్పుకోవాలి కదా అని చెప్పి శంక అన్నమాట ఇక్కడ సమాన వచనకత్వం అనేటువంటిది వేదా ప్రమాణం ఉన్నప్పుడు ఎట్లా ఒప్పుకుంటామండి అని చెప్పి అంటే అట్లా కాదండి అక్కడ దానికి వివక్షానురోధైన ఆ ప్రకారంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది అక్కడ దానికి విశేషానుశాసనం ఉంటే ఉండవచ్చు కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే తద్గతమైనటువంటి ప్రామాణ్యం ఒకటే అని చెప్పినప్పుడు అదే ప్రకారంగా మనం చెప్పాల్సి వస్తుంది ఇది హేతుస్తదుద్భవే అనే వ్యాఖ్యానం చేసినటువంటి ఇది త్రయసముదితా హేతు అన్నప్పుడు కూడా అదే ప్రకారంగా చెప్పడం జరిగింది అలాగే పురూరవో మాద్రవసౌ విశ్వేదేవా అని చెప్పి ఉంది పురూరవో మాద్రవసం అనేది పాఠాంతరం ఉంది పురూరవ ఆద్రవసం నుంచి కూడా ఉంది అని కూడా వ్యాఖ్యానం రాస్తున్నారు అక్కడ విశ్వేదేవా అనేది బహువచనం ఉంది పురూరవో మాద్రవసం అనేది ద్విభజనం ఉంది కదండి అది మాత్రం ఎట్టా కుదురుతుంది అంటే అట్లా కాదండి వాళ్ళు పది మంది ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా ఇద్దరే చొప్పున ఆయా కార్యక్రమాలు ఎందుకు వస్తుంటారు వాళ్ళు కాబట్టి ఈ ద్విత్వ విశిష్టమైనటువంటి వాళ్ళ ఆ ఐదేసి గ్రూపులో ఈ ఇద్దరిని మాత్రమే తీసుకోవాల్సి వచ్చినప్పుడు మొత్తం కలిపి ఆ గ్రూపులో చేరిన వాళ్ళు కాబట్టి బహుత్వ విశిష్టమైనటువంటి బురూరవో మాత్ర ప్రభుత్వం వివక్ష అనేది అక్కడ ఉన్నది కనుక దానికి ద్విత్వ విశిష్టంగా వాళ్ళని చెప్పడం జరిగింది కనుక అది ప్రయోగ శరణ వైయాకరణ కాబట్టి దాని యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి మనం అదే ప్రకారంగా అంగీకరించాలి అని చెప్పి అన్నారు అందుకనే ప్రత్యక్షానుమానోపమాన శబ్దా ప్రమాణాని అని అక్కడ బహుజనం చెప్పాడు లింగం వేరే అయినప్పటికీ కూడా ఏ ప్రమాణానికి ఆ ప్రమాణం వేరువేరుగా ఉంటుంది కనుక అక్కడ ప్రమాణాన్ని అని బహువచనం చెప్పడం జరిగిందండి ఇక్కడ వేదా ప్రమాణం అన్నప్పుడు మాత్రం తద్గతమైన ప్రామాణ్యం ఒకటే కనుక శబ్ద ప్రమాణం ఇక్కడ ఏకవచనం అనేటువంటి చెప్పడం జరిగింది అలాగే తురారణమణి న్యాయంలో విభిన్నంగా ఒక్కొక్కటి అగ్నిహోత్ర అగ్ని ఉత్పత్తికి కారణం కాబట్టి అక్కడ కూడా ఒక్కొక్క దానికే కారణం చెప్పారు కాబట్టి ఆ విధంగానే మనం ఆ ప్రకారంగా చెప్పుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగిందండి తర్వాత ఏకత్వం అనే ఏకవచనం బహువచనం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా ఏకత్వం అనేటువంటిది సంఖ్యారూపమైన ఏకత్వం చెప్పుకోవద్దండి సజాతీయ ద్వితీయ రహితత్వం ఏకవచనం అని చెప్పుకోవాలి సజాతీయమైన రెండవది లేకపోవడము అనే అర్థం చెప్పాలి ఇక్కడ ఎందుకోసం అంటే పశునా యజేత అని మీమాంసా వాక్యం ఉంది పశు పశుకరణకమైనటువంటి యాగం వల్ల మనకు ఇష్టం సిద్ధిస్తుంది ఇష్టం భావయేతని సిద్ధాంతం అంటే ఇక్కడ ఒక పశువుతోడు యాగం చేస్తేనే మనకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంటే మరి అనేకమైన పశువులను తీసుకొచ్చి యాగం చేయవచ్చు కదా అని చెప్పి ఎవరైనా అడిగితే అట్లా చేయడానికి వీల్లేదండి అక్కడ ఏకవచనం సజాతీయ ద్వితీయ రహితత్వం ఏకవచన అర్థ కాబట్టి ఆ పశువుతో సజాతీయమైన ఇంకా కొన్ని పశువులను తీసుకొని వచ్చి నేను యాగం చేస్తానంటే కుదరదు అక్కడ సజాతీయ ద్వితీయ రహితత్వమైన ఏకవచనమే చెప్పుకోవాలి కనుక తద్విపక్ష చేత పశునా చేత అన్నప్పుడు అక్కడ ఏకవచనం అనేటువంటిది చెప్పడం జరిగింది అని చెప్పి అన్నారు ఈ ప్రకారంగా మనకు అభిధానీయ వ్యాపారాన్ని గురించి ఏదో వాళ్ళు చెప్తుంటారు అభిధా వ్యాపారం వల్ల వచ్చే శాబ్దబోధ విధానం అంతా ఈ ప్రకారంగా ఉంటుంది దాంట్లో లక్షణ అనేటువంటి శక్య సంబంధమైన లక్షణం అనేది అనేది ఒకటి ఉంటుంది కనుక గంగాయాం ఘోష ఎందు అక్కడ లక్షణ వృత్తిని కూడా మనం అంగీకరించాల్సి వస్తుంది ఇకపోతే మరి ఆయా నామకరణ ఉత్సవం లోపల పేర్లు పెట్టుకుంటుంటారు కదా ఈశ్వర సంకేత శక్తి అని చెప్పి మీరు అంటారు ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి పేర్లని మనం పెట్టుకున్నటువంటి సంకేతాలే కదండి అని చెప్పి అన్నట్టయితే సమాధానం ఏం చెప్పారంటే ద్వాదశి హరి పితానామ కుర్యాత్ ఏకాదశి హరి పితానామ కుర్యాత్ అని కూడా పాఠాంతరం ఉంది అని చెప్పి అంటున్నారండి కాబట్టి భగవంతుని యొక్క ఆజ్ఞ ఉంది అక్కడ అంటే తండ్రి అయినటువంటి వాడు నామకరణం చేయమని చెప్పి భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అది భగవంతుడు మనకు ఆజ్ఞించబడినటువంటి సంకేతంగానే దాన్ని గ్రహించాలి ఇక శాస్త్రాల్లో ఉండేటువంటి యొక్క పదాలు నదీ వృద్ధ్యాది పదాలు ఏవైతే ఉన్నాయో నది అంటే మామూలుగా ప్రవహించేదానికి నది అనే పేరు కానీ వ్యాకరణ లోపల నదీ వృద్ధ్యాదులకు వృద్ధిరాది చిత్యా సూత్రముల ద్వారా వేరే అర్థం ఉంది కదా దాన్ని ఏమంటారు ఆధునిక సంకేతం అంటారండి ఆధునిక సంకేత పరిభాష ఆధునిక సంకేతకు అని పరిభాష అని పేరు దానిపై ఆయా శాస్త్రాలు ఆయా పారిభాషికమైన పదాలు ఉంటాయి కాబట్టి తదర్థ నిరూపణం కొరకు వాటికి మనం అవసరంగా తీసుకోవాలి పరిభాషతో చెప్పబడే అర్థాన్ని పారిభాష్యము అని చెప్పి అంటారు శక్తి ద్వారా వల్ల వచ్చేటువంటి అర్థాన్ని శక్యము అని చెప్పి అంటారు అని చెప్పి విధానం చెప్పారండి ఇకపోతే ఇక్కడ తాత్పర్య వృత్తి అనేటువంటిది మాత్రం ఒకటి విశేషించి మనకు తర్కశాస్త్రంలో కనిపిస్తుంది అంటే ఏ తాత్పర్యంతో ఆ వాక్యాన్ని అతడు అన్నాడో ఆ తాత్పర్యాన్ని దృష్టి పెట్టుకొని మనం శాబ్దబోధమును పొందాల్సి వస్తుంది తాత్పర్యానికి విరుద్ధంగా గంగాయాం ఘోష అన్నప్పుడు అన్వయానుపత్తి ఒక్కటే కాదు ఆయా సందర్భాల్లో తాత్పర్యం కూడా మనకు అవసరం ఉంటుంది కాబట్టి తాత్పర్య వృత్తిని కూడా వక్తురిచ్ఛాతు తాత్పర్యం అని చెప్పి అంటారండి అంటే వక్త ఏ ఇచ్ఛతో దాన్ని ప్రయోగించాడో ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ప్రయోగించాడో దాన్ని అవగాహన చేసుకొని తద్వారా మనం శాబ్దబోధాన్ని పొందవచ్చు అని చెప్పి అభిప్రాయం మొత్తం పైన ప్రపంచంలో వాంగ్మయం లోపల సమస్త విజ్ఞానాన్ని పొందడానికి మనకి ఈ వృత్తులన్నీ కూడా చక్కగా శాస్త్రీయమైన విధానంలో ఉండే ప్రగాఢమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి అంటే మామూలుగా కించిద ప్రజానందం ప్రతి శాస్త్రస్య అప్రవృత్తి అని చెప్పి ఉంది అంటే అధికారాన్ని బట్టి అంటే ఇవన్నీ విశేషించి లోక లౌకిక విధానం లోపల వీటి యొక్క అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి పారమార్థిగా ఆంతర దృష్టితో అంతర్ముఖ దృష్టితో విజ్ఞానాన్ని పొంది మనం జ్ఞానానంద స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడే విధంగా యథార్థ విషయాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి మార్గాలని మనం అనుసరించాలి కాబట్టి పరమ కారణకులైనటువంటి మహానుభావులంతా కూడా దర్శనం మనకు అంగీకరించారు కేవలం భోజనం చేయవయ్యా అని చెప్పి ఏ శాస్త్రం కూడా మనకు చెప్పదు ఎలాంటి భోజనం చేయాలో మనకు చెప్తుందన్నమాట అదే ప్రకారంగా ఆ విధంగా మనము పరంపరయ కర్మలను అనుసరించి మా మనసును పరిశుద్ధం చేసుకొని తర్వాత అవగాహన పొంది గురుముఖత విషయాన్ని తెలుసుకొని ఆ తర్వాత సాధన చతుష్య సంపన్నుడై విజ్ఞానాన్ని ఆనందాన్ని ముక్తిని పొందడానికి ఉపయోగపడే విధంగా చెప్పబడినటువంటి వీటిలో అవి వ్యర్థంగా ఉండేటువంటివి కాదు ఇవన్నీ కూడా చక్కగా వ్యవహారంలో కానీ వ్యవహారంలో కూడా ఏకశబ్ద సుప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గీయలోకే భవతి అని చెప్పి అన్నారు కనుక వ్యావహారికంగా కూడా యద్యపి బహునాదీశి తథాపి వటపుత్ర వ్యాకరణం అనే విధానం ఏదైతే ఉన్నదో సకృతు శకృతు అనే కాకూడదని చెప్పి అలాంటివన్నీ లౌకికంగామైన విజ్ఞానాన్ని పొందుతుంటాడు తర్వాత అభ్యుదయం పొందుతుంటాడు ఆ తర్వాత మోక్షను కూడా పొందుతుంటాడు కాబట్టి సమస్త మన ప్రాచీనులు అందించినటువంటి సమస్త శాస్త్రాలన్నీ కూడా వేద వేదాంగాలన్నీ కూడా చతుర్దశ విద్యలన్నీ కూడా మనకు చక్కని అభ్యుదయాన్ని ముక్తిని కూడా కలిగించడానికి ఉపయోగపడేటువంటి చెప్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి మా గురువులకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేసి విరమించడానికి ఆజ్ఞ ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తున్నాను